ఎరుకే విద్యా విద్యలు ఎరుకే ప్రణవంబు నాదమెరుకే కళయున్ ఎరుకే బిందు చిత్తు సత్తు ఎరుకే ఆనందమివి నీ వెరుగు సద్బుద్ధి నీ నా మాటలెరుకే నిబద్ధి ఎరుకే నిర్గుణ సగుణాలెరుకే ఎరుకకు అంత ఎరుకే నేనిది ఎంత ఎరుగా చేసి నీ విట్లెరుగు సద్బుద్ధి నీ నా మాటలెరుగే నిబద్ధి